లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం నిన్న మనం సంజ్ఞా ప్రకరణాన్ని పూర్తి చేసుకున్నాం ఇవాళ సంధి ప్రకరణాన్ని మొదలు పెడుతున్నాం సంధి ప్రకరణంలో ఇక్కడ లఘు సిద్ధాంత కౌముదిలో మూడు విభాగాలు ఉన్నాయి అత్సంధి హల్సంధి విసర్గ సంధి అని మూడు ప్రకరణాలు ఉన్నాయి అందులో అత్సంధి అంటే ఏంటి అంటే రెండు స్వరాలు గనక పడితే అవి ఎలా మారుతాయి అని చెప్పేది ఈ అచ్సంధి అసలు సంధి అనేది పాణినీయ వ్యవహారంలోది కాదు ఇంతకు ముందు నుంచి వ్యవహారంలో ఉన్నదాన్ని తర్వాత తీసుకున్నారు అయితే ఈయన సంహిత ఉన్నప్పుడే ఆ రెండు కలుస్తాయి అని చెప్తూ ఉంటాడు అందుకని సంహితాయాం సంహితాయాం అని ప్రతి సూత్రంలోనూ సంధి జరుగుతున్న సూత్రంలో సామాన్యంగా సంహితాయాం అనేది ఒకటి వస్తుంది అధికారంగా అంటే సంహిత అంటే నిన్న చదువుకున్నాం కదా రెండు వర్ణాలు మరీ దగ్గరగా ఉంటే దాన్ని సంహిత అంటారని అలా దగ్గరగా ఉన్నప్పుడు జరిగే మార్పులను గురించి చెప్పేదే ఈ సంధి ప్రకరణం అయితే రెండు అజ్వర్ణాలు గనక అత్యంత సమీపంగా ఉంటే ఏది ఎలా మారుతుంది అని చెప్పేది సంధి ప్రకరణం అందులో మొదటి సూత్రం ఈకోయనచి ఈ సూత్రంతో యణాదేశ సంధి అనేది చెప్తున్నాడు ముందు ఇది ప్రక్రియా పద్ధతి అంటారు కాబట్టి దీన్ని ఇక్కడ మొదలు ఒక ఉదాహరణను తీసుకున్నారు సుధీ ఉపాస్య ఇది మామూలుగా సమాసం సుధీ ఉపాస్య అనేది సమాసంలో ఎప్పుడూ కూడా సంధి చేసే ప్రయోగించాలి సంధి లేకుండా సమాసాన్ని ప్రయోగించడం తప్పు ఇది నియమం అందుకని ఈ రెండు సమస్ రెండు పదాల మధ్య ఇప్పుడు సంధి జరుగుతుంది సుధీ ఉపాస్య ఈ ఉ అనే రెండు అజ్వర్ణాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి సంహిత ఉంది ఈ రెండింటికి ఇప్పుడు ఈ రెండు కలిస్తే ఏమవుతాయి ఈ రెండు ఒకదానికి ఎదురుగా ఉంటే అసలు ఏది ఎలా మారుతుంది అని చెప్పేందుకు మొదలు ఈ ఉదాహరణను తీసుకొని దాని తర్వాత అందులో ఏ సూత్రం వస్తుందో చెప్తున్నాడు సుధీ ఉపాస్య అని గనక ఉంటే ఈకారానికి ఉ అనేది ఉంది ఇప్పుడు ఈ ఈకారం ఎలా మారుతుంది అంటే ఈ కోయణచి అనే సూత్రం వచ్చింది ఇదేం చెప్తుంది ఇక్ ప్రత్యాహార వర్ణాల స్థానంలో అచ్చుప ఎన్ ఆదేశం అవుతుంది అచ్చుపరంగా ఉంటే అని అర్థాన్ని చెప్తుంది సూత్రానికి ఒకసారి వృత్తి చూద్దాం ఈకహ స్థానే ఎన్ స్యాద్ అచి సంహితాయాం విషయే ఈకహ స్థానే ఇక్ ప్రత్యాహ ఇక్ అంటే ఇక్ అనేది ఒక ప్రత్యాహారం ఏ ఏ వర్ణాలు ఉంటాయి ఈ వు రు అలాగే ఎన్ అంటే యా వారాల ఎన్ అనే ప్రత్యాహారం దీనిలో యా వారాల అనే వర్ణాలు ఉంటాయి అచ్ అనేది ప్రత్యాహారం ఇందులో ఆ ఈ ఊ రూల్ రు ఏ ఓ ఐ ఔ అనే వర్ణాలుంటాయి ఇది ఇక్ ఇక స్థానే ఎన్ స్యాత్ ఇక్ ప్రత్యాహార వర్ణాల స్థానంలో ఎన్ ప్రత్యాహార వర్ణాలు ఆదేశమవుతాయి ఎప్పుడు అచి సంహితాయాం విషయే ఇక్ ప్రత్యాహార వర్ణాలకు అచ్ ప్రత్యాహార వర్ణాలకు కనుక సంహిత ఉంటే అప్పుడు ఇక్ ప్రత్యాహార స్థానంలో ఎన్ వర్ణాలు ఆదేశమవుతాయి అని అర్థం అలా ఇప్పుడు సుధీ ఉపాస్యాన్ని చూసుకుంటే ఈకారానికి ఊకారానికి అత్యంత సామీప్యత ఉంది అజ్వర్ణం ఈక ఈకారం ఈక్ ప్రత్యాహార వర్ణం ఉకారం అచ్ ప్రత్యాహార వర్ణం అందువల్ల ఈ సూత్రంతో ఈకార స్థానంలో మనం యకారాదేశం చేస్తే సుధు యు ఉపాస్య అని తయారవుతుంది ఇంకా దీని తర్వాత ఈ ఒక్క సూత్రంతో ఇది పూర్తవదు ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి ఇంకా కొన్ని సూత్రాలు వస్తూ ఉంటాయి ఇందులో అచ్చసంధి సూత్రాలు ఉన్నాయి కొన్ని హల్సంధి సూత్రం కూడా ఉంది ప్రక్రియని వివరించడం ముఖ్యంగా చేసుకొని ఒక ప్రక్రియను తీసుకొని దాన్ని వివరించడం ముఖ్యంగా చేసుకున్నారు కాబట్టి అందులో జరుగుతుంది ముఖ్యంగా అత్సంధి కాబట్టి ఇది అత్సంధిలో ఉదాహరణగా ఇచ్చారు ఇక్కడ మీరు ఏ విధమైన సంశయాల్ని పెట్టుకోవద్దు ఇది స్పష్టంగా ఉంటుంది తర్వాత వచ్చే సూత్రంలో వివరంగా మళ్ళీ చెప్పుకుందాం